శిరస్సును పొద్దుకుని విసురుతూ ఉండటం ఒక ఫోటో ఎంత కమ్మకలున్నది నెత్తులందు కపాల పాత్రలు పోసిపోలినొకటి ఏ రుచిగా ఉందలే ఎత్తులని ఆ కపాల పాత్రలో రావుతూ ఉందట కన్ను ముద్దుగా మెదడని పట్టి పోయట బట్టి ఒకటి వెన్న ముద్ద మాదిరిగా ఉందని దోషంలో ఊరుకుని వెదలుకుంటూ ఉండట ఒక హోతం మృదుసైనాటి పడగనాగని తీనుగల మీద లలిపోయింది ఒకటి ఆహా ఎట్లాంటి పొరుగు నా భాగం ఈ రోజు ఏమి ఆ పిడుగుల మీద కూర్చుంటూ ఉండక హోటము పర్యటించిన బట్టి పరిహాస వాక్యము వాడి పాట పాడనొకటి ఎట్లా ఉంది హద్దు కూడా సర్వ సరుకులు కూడా వెళ్ళిపోయింది ఆ దైవీకరణ వస్తూ ఉంది చూశాట అబ్బాయి होटिलवाई नम पढ़ल हमसान ni partido tu poder కూడా పోయాక పన్నెండు యొక్క మూలికత సెంటర్స్ పండి పెట్టాక దాకా పడిపోయి ఉన్నారు అనుసారంలో ఉన్నాడే కన్ఫ్యూషన్ ఎవరు పోయాడు ఆ చూతుని పట్టి ఇచ్చిపోయాడు మహాబలక్షుడే ప్రతిభలో ఉన్నాడే ఎదుర్పోయాడు ఆయన కూడా చెప్పుకున్నట్టుగా కనుకుంటూ ఉంది కవులు వచనమే కవులా పుణ్యాకాశమ అనేకమైనటువంటి దుర్వృత్తములు వదులుకోన్నాయి కేసవులు తోడ్పడని కేసవులో కృపామైనటువంటి యొక్క స్వామి తోడ్పడదు నేను సహాయం లేదు వాటి సహాయం ఉంది తగ్గేది కాదు నీవు లేదు మొహులందరో గెలుపు కలుగునే యుద్ధం చేసినంత మాత్రం చేయడం దేవుడు ఉందయా மாமகத்தினர் சவனம் மகளின் நேராம் ஹரிய ఆ చుట్టు ప్రాపులన్నీ తీసుకున్నారు కదా అని నేను ఆరంభించా ఇప్పటికీ మోఖమయ్యే వ్యర్థమైపోయింది ఆయాస పోయింది ఆశ పోయింది ఇంకేమీ అనొద్దు నా వల్ల ఇది లేదు ఆ అన్నగారు పోయినందుకు ఎదుర్కొన్నాడు రంగరాజు నీ తండ్రి పోయినందుకు రంగరాజు ఏదైనా ఉంటే బ్రతుకుతాడు అర్చనాపురానికి వెళ్ళిన ఆయన ఏమైనా ఉంచుతావురా అన్నాట అంటే స్వామి శివ్యధనుండమైన నీవిట్టు వాడవచ్చు శివుడు శివులను అట్లేసులువే ఈ మిగిలిస్తా పారిపోమంట హస్తినాపురానికి నన్ను చదివి జయాపజయములు దైవాధీనములు దేవుడు అని అపజయము కానీ ఇంక ఎక్కడ లేవు అది కనుక నాకు ఫలించినట్లయితే వెళ్తదున్న ఆట అంటే దొంగ కాదురా ఇట్లాంటి తొలగలే అనేక శతపడున్నానికి నాని అమ్మమత్తకి నా తల్లి నా తిరుక్కు లేదా మీ అమ్మగారు అదే వందల వందలు పెట్టింది అహో భాగ్యవతీ అయితే ఆయన కాలాలు అంటే పగలగొట్టలు వెళ్ళిపోవడం చూడ ఖరీదయ్యేది కాదు నీవు అడిపోరావు అన్నాక వెళ్ళినాక బయలుదేరి ఆ ఉగ్రవాహిని ఎదుర్కొన్నాడు را راتي دي جا پنھي کي تتھ دل ۾ لڳا ڏي جا وي اي يا بابا جي نوں ها من نان ويهي رب ఉన్నాడే వాడు కూడా సరిపోరా పంతముని వంతమైన పంతముని వంతమైన రాహుడు అంటే యుద్ధను యుద్ధం చేసిన తర్వాత కదా నా ప్రతాపుడు తెలిసేది నేను ఎవరినో తెలిసినా ఆ రథచక్రాన్ని రథచక్రం కుంగిపోయినప్పుడు కన్నులుగానే దీనికి పట్టాయట పొట్టు రథానికి കുളക്കാരുടെ സഹിതനവയിൽ ഭൂമ്യ അർഹൂലം കുലകസൈകാരി കുളക്കാർമ്മചക്രവും ദേവതായേ ఆ పట్టణ పొద్దుచేట సముద్రములు పర్వతములు అవన్నీలతో ఉండేటువంటి గురువులది ఆ మంగళం ఉడికిందట ఆ పొత్తికి అంత మలాంచులు ఆ కదులు అక్కడ కుమారుడు అనేటో మీరు ఆ పునీతి మాట్లాడుతూ ఉన్నావు అని ఇతరులు తెలియబడ్డారట జింపి జింపి కది కది పడుకోలేదము పడుకోలేదము కది కది సర్వెప్పుడు ఓడినది ఇక ముగ్గురు ముగ్గురు పర్వతం పర్వతము కది కది ఏనుగు ఏనుగు గొప్ప మేఘము గొప్ప మేఘము సమూహం సమూహం 군이 이 군대에 싸우느냐 싸웁니다. 이웃 신계등으로 호두와한 후에 천계에서 삼행하던구 저렇습니다. 너무 세게 동따르나 아 다른 찌러네 해진리 사운드인데 처음 처음 이누이냐 가서만 죽어야 또 민주노동을 저리째다 저는 이에 국자 원리라니 అద్దిట్టోలయం ఒప్పగిందుకలు వనులవత్తు వాళ్ళ చాపలు మార్చిపొట్టు ఉంటాయి వన్నెంబడిగాక చేసిన తన్నుల వివాహము రాజీవార్త పోతున్నది తప్పు ఎప్పుడు ఉన్నారో ఆ భరత్తులు పుట్టుకోవడానికి ఆ పుట్టుకున్నతులు కాని మార్చులు కాని ఆ తూములని బాణువులు తీసి కూర్చ మొదలుతున్నారు వాడు ఒకరి చేత ఒకరి చేతిలో ఒకరు ఊరుతారని యొక్క లేదు లేకుండా చూస్తున్నారట చేతులు విషకేతనులు కాని సుషకేతుడి చేతులు ఉగ్రవాహులు కాని వస్తాడు అనేది ఏం కనబడుతున్నా మూడు నాలుగు ఇద్దరులో విసిగిపోయాడు వద్రవాహంలో చితుముతిపోయింది శరీరం అవుతూ కూడా గుండె తొందర పడిపోయేసరికి అలసట వచ్చేసింది ఉన్నది ఆ సర్వేశ్వరుడు ఉన్నది ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క పవారు నువ్వు మనసు నువ్వు ఛాదిస్తూ ఉన్నాక సోహో నందనందనం గుండే నందనందనం సద్గుణములు కుటుంబ సద్బ్రహ్మమే సృష్టికి అవుతుంటారు లేనటువంటి యొక్క బ్రహ్మ బృందాయమానో నిధి ఒక గురువాదిగా ఉన్నమాట ఎవరైతే వచ్చేస్తారో లక్ష్మీదేవి బతుకుతాయో ఎవరైతే నేర్చుకులో అవసరమది సంభోషణము ఎవరి యొక్క పాదులు విధంగా పరమశివుడు యొక్క నెత్తి ఆయన దేవుని యొక్క నామోచ్చారణ చేత సమర్థమైనటువంటి యొక్క మానవ కాపు మాయా विकृत मारे दक्षिण का नाश अरे तुम याद वक्त भो राम पकड़ प्रियो సిద్ధోదరి యొక్క శిరస్సులోనే రగ్గట్టింది నరికి శరము వెంటలే శివాలినప్పుడు సేతము అవునంకమ్మా లేచి పోయి అర్జునుని యొక్క వెళ్ళవరకట సరస్సు రసికేతుని యొక్క సరస్సు నరుమోదనము దావించన్నాడా వ్యధముల వ్యసనములను సరస్సు చూసే వరకు పొందిన దుఃఖం అర్జునులకు ఓ താറാവുമെന്ന് കണ്ടിട്ടേ നാട്ടിന്റെ നാടാ അന്ന് പോയത് നീ ഒന്നാമത് ചുമത്തി തന്നോതമടത്തി നാടാവുക കണ്ണാതികടത്തിൽ നിന്നുള്ള فصل مولدت أنت معاد لنوي చూసన్నీ తెలియ మొరుచు తెలుసు ఇది నగతా తండ్రిగా నేను ఎంత తగ్గాను ఆ ప్రకారంగానే నాకు చేసి నేను తప్పించాను తప్పించడం అన్నగారు పోయినప్పటికీ నీవు ఉన్నావు అనే యొక్క ధైర్యం చేత బ్రతుకుతూ ఉన్నాడు ధనురాజు ఆ కాడి యొక్క ధనుమంతుని యొక్క సంతోషాలతో నీదేమి నాటి నిందించినాడా బాబాను నిన్ను ఉంది కుంతి మహాదేవి ఆ తాడి యొక్క సంతోషాన్ని అవుతుంది సరే ఆ పుణ్యంతో ఇదాన్ని అర్థించా సూర్యుడితో కూడా వేదాన్ని అర్థించారు అర్జించాడు ఆ సర్వేదయాగం పూర్తయ్యేటప్పుడు సత్యనారాయణ పోయి ఆ బంధువుల ముందు ఆ సర్వేశ్వరం ఉన్నాయండి స్వామికి అట్లా చెప్పేది అది పెడుతున్నాట సమయం నచ్చము తెచ్చి మామక కృతజ్ఞము వైవాలి దొక్కిన తెచ్చి మామక పదద్వందము వైపురాలి పాల్గొన ఇరవై వర్తిస్తూ ఉంటే దీవింపక దీవించాల్సింది అట్లా దీవించగా కన్య ఈయన కోసమునాథులెత్తరవే ఇంతటి బహునకు ఇంకే ಮಹಾಪುರುಷರಿರುವಲ್ಲಿ ಒಂದು ಆನಂದ ಇರ್ತಾರ ಈ ನಿದ್ದೆ ಆವತ್ತು ಈ ಸಂಭ್ರಮ ಆವತ್ತು ನಾನು ಎಚ್ಚರಿಸ್ತಾನ ಕನೀದು ಚಿಂತೋ ನಾಟ ముగ్గురాహులు సమీపించాడు ఎవడో తిరిగి పనులు వచ్చి యుద్ధానికి వెళ్తూ ఉంటే విజయుడు ఆలస్యం చేస్తున్నాడు నాకు తెలియట్లేదు అన్నమాట నేను దూరేటోడు ఇచ్చాడుగా నా వంటి వారి యొక్క పిల్ల పెద్ద కలుగుతా రాయితాడు యొక్క భయం అన్నాడు అందువల్ల దగ్గరకు వచ్చి ఆట ఉంటే ఆ అంశకేతుని యొక్క శిరస్సులను భద్రం చేయించి మళ్ళీనాట ఆ ఉఖంజై ఉంటే పర్వతముల యొక్క గుహరావత్తు కూడా మారువస్తూ ఉన్నాయట గోరులంబు దేవదత్త నిర్గులంబు చేడి కుంభలంబులు వీలుపడగా ఆ దేవదత్తలు పూర్తిగా వచ్చాక అభినహంతులు లేవచ్చు కూడా నిండేటట్టుగా వీలు పడగా దిగ్గజం లేవచ్చు కూడా విడిపోతున్నాయంట అర్థం చేశా అర్థం కేతన ప్రభాపదలు చేతూ పర్వంతమహింపన్నా ఆ హృదయంలో ఉన్నటువంటి యొక్క కట్టుచేతలు ఉన్నాయే హనుమత్ భజ కాంతి చేత సమర్థమైన వారి యొక్క చూట్లావచ్చు కూడా మించు ఉరుముతోనేట సమ్మనగాదులవిట జలంగులకు పెట్టనే నింగమని కుటుంబముగల సౌభములు విచాలు నశించినోతు గడిచిపడి తీసుకున్నాడు ఆ గండి వారిని సజ్జించేసి ఏ కుంకాలుగా కుంగులుగా బయలుదేరి ఆ బాణములు ఈ బాణులే ఒప్పుకోవడానికి ఆ మణిపురంలో ఉన్నటువంటి యొక్క మేడలు మిద్దులు ఆవుకు పడిపోతూ ఉన్నాయి ఈ సైన్యాన్ని నడిపి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా బాణువులు కుక్కలు పట్టుగా కొత్త భూమి మాదిరిగా రాలిపోతూ ఉన్నాయట నిషాదు మమ్మల్ని పరికృతరాక అవి నాటి సన్నూచి మాటి సందుము సలసలగాలి నైలు భయ సైన్యము ఉన్నావుట నేను వర్గాన్ని చూసుకుని విలయమునాటి తనువున వీచే వైద్యుడు ఉన్నాడే విలయంగా ఉన్నాడు కదా ఎట్లా విత్తు అర్థవిస్తున్నాట సందము సరసర గ్రాలే సౌరు సముద్రులవుతూ కూడా కూడా కాలిపోతూ లేట ఎసరు పెట్టినటువంటి యొక్క పుంగుల మాదిరిగా కలిసిపోతూ లేట అంటే ఇక సమయం ముందు ఆ వధువాహనంలో ఆ జగనందంగా ఒక దివ్యవాహాన్ని అడిగోసి ఆ అర్జునులే విశ్రాంత అర్జునులు ఎత్తున్నటువంటి బాణప్రావతం కూడా నింపుతూ పోయి శ్వేతవాహను ಅದನ್ನೇ ಕತ್ತಾನ ನಡಿಕೊಂಡು ಬರುತ್ತೆ ಇಲ್ಲಿ ನಿಜವಾನುಭವವನ್ನು ವ್ಯಕ್ತರಾಗತ್ತಿಲ್ಲ ಇವ ಕಾರ್ತಿಕ ಶುದ್ಧ ಏಕಾದಶಿ ಭಾದು ಆಸರಂಗ ಹೊಲ್ಗುಮೋ ಧಿಂಜಿ ಗೊತ್ತುವಾಹಿ ಇದು ಎಂಬುದೇ అర్జును భావృత్తాంతము ఆ చిత్రాంగణం అని పోయి చెప్పారట నీ కుమారుడు ఉన్నారు నీ భక్తులు కనిపించారమ్మా అని చెప్పారట పదం ఓదుకుంటూ ఆ తల మోదుకుంటూ బయలుదేరిందగా చూస్తూ గురించినవే నాగికన్య ఆలోచించింది ఆలు తెలిసి తెలుస్తూ ఉందట దీనికి కారణం ఉందమ్మా సూచనల వల్ల లాభం లేదు అది అజ్ఞానం కూడా ఐదు దానం వాగు నిష్టాలను మన నిన్న దక్కుందయ్యే దానికి నిన్న రోజున అజ్ఞానములు నిష్కారణంగా దానికి రాకుడు దానంతరం ఏమి తెచ్చుకోండి ఈ రోజున అర్జునుడు చచ్చిపోయాడు అని ఇద్దరు కూడా కలిసి వెళ్ళారట ఆ యుద్ధ భూమికి పడి ఉన్నాడు అర్జునుడు ఆ అర్జునుడి మీద పడి ఏడుస్తూ ఉన్నారట ఇద్దరు కూడా రాను ఏడుస్తూ అంటదట స్వామి మా అన్నాడు పొందుతున్నాడే మహాబలాఢ్యుడు అర్పితానుభవం అంటే కంగారు పొందుని జయించాలని ఆ బలమైన కోరుకుంటుంది గ్రహణం నాడు గెలిచిన సామర్థ్యం ఇప్పుడు ఎక్కడికి పోయే అర్థమయ్యప్ప నెప్పుతపా నెప్పించినా సూర్యునకు సన్నవారి ఆయన కిరాజ్యందు కోస పదార్థములోకి వెళ్ళి ఆ సంభూర్తి వారికి మెడపోతే పడవేర్పించుకునే యొక్క సామర్థ్యంలో ఆ శక్తి ఆమె